నూట నలభై ఆరవ సంకీర్తన మరి గతి గతిలేదు మనుప నీవే దిక్కు జరసి లక్ష్మీశని శరణమే దిక్కు భవసాగరంబులో పడి మునిగిన నాకు తివిరి నీ నామమను తేపయే దిక్కు చివికి కర్మమ్మనడి చిచ్చుచొచ్చిన నాకు జవళి ఆచార్యు కృప జలధియే దిక్కు ఘనమోహ పాశముల గాలి పొయ్యడి నాకు కొనల నీపాద చింత కొమ్మయే దిక్కు కనలి మనసనెడి ఆకాశముననున్న నాకు కనుగొనగ నీ దాస్య గరుడడే దిక్కు మరగి సంసారమనడి మంటి కిందటి నాకు ధర భక్తియను బిలద్వారమే దిక్కు ఇరవైన శ్రీవేంకటేశ ఇన్నిటా నాకు అరుదైన నీవంతరాత్మవే దిక్కు